దూరం పోలేదే రాముడు వెనకాల అని చెప్పేసి బాధపడుతుంది దాని గురించి ఈరోజు తెలుసుకుందాం సో అక్కడ బ్రిడ్జ్ కడతా ఉన్నారు రామేశ్వరం నుంచి వారిది నిర్మాణం చేస్తూ ఉన్నారు రామేశ్వరం నుంచి శ్రీలంకకు పోవడానికి సో వానర సైన్యం అంతా కష్టపడి పనిచేస్తోంది ప్రతి ఒక్కరు కూడా కోతులన్నీ పెద్ద పెద్ద కొండల్ని పట్టుకొని వస్తున్నారు పెద్ద పెద్ద బండరాయిల్ని పట్టుకొని వస్తున్నారు త్వర త్వరగా వారిది నిర్మాణం చేయాలా వంతెన చేయాలా రాములవర కవతలకు వెళ్ళడానికి అందరూ రకరకాల కష్టాలు పడతా ఉన్నారు సో ఆ సందర్భంలో ఈమె చూస్తూ ఉంది సారీ ఉడతలు చూస్తూ ఉన్నాయి అరే వీళ్ళు ఇట్లా స్లోగా తెస్తే రాములు వారు ఎప్పుడు భోజనం చేసేదో ఎప్పుడు రాములు వారు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తింటారు టిఫిన్ ఇక్కడ అవుతుంది మధ్యాహ్నం లంచ్ అక్కడ అవతలకు పోవాలా రోజు ఒకే చోట ఉండదు కదా ఇక్కడ భోజనం చేసి ఇక్కడ దేవుడు పొద్దున ఏదైనా ఉపాహారం తీసుకునేసి లఘు ఆహారము లఘుభోగ ఏదైనా తీసుకుంటాడు తర్వాత అవతలకి వెళ్ళాలా అవతలకి వెళ్ళేసి అంటే కొద్దిగా మధ్యలో ఎక్కడ ఆగి మధ్య అన్ని పాత్రలంతా ఇక్కడ తెచ్చుకోవాలా నీళ్ళు ఉప్పు నీళ్ళు ఉంటాయి సముద్రంలో అది వాడలేము నీళ్ళు అక్కడికి తీసుకుని పోవాలా మళ్ళీ అన్ని కూరగాయలు అన్ని భగవంతుడు కావలసిందని అన్ని పెట్టాలా మళ్ళీ ఇన్ని కోతులకు కోతులు మా కోతులు కావాల్సింది కూడా వంట అవ్వాలా జరగాల ఒకటి రెండు అయితే పర్లేదు అన్ని కోతులది ఒక పెద్ద సైన్యమే ఉంది ఒక్కొక్క రామాయణ రచయిత ఒక్కొక్కడ చెప్తున్నాడు అర్థమే కాదు ఎన్ని కోతులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నాడు ఎన్ని కోతులు అని నేను చెప్పలేను నోటు ద్వారా చెప్పడానికి నాకు రాదు అది ఎట్లా చెప్పాలని చెప్పేసి మీరు కావాలంటే రాసుకోండి మీ పుస్తకంలో ఒకటి రాసుకొని దాని తర్వాత అరవై ఐదు సున్నాలు వేసుకోండి మీకు ఇక్కడ ఐటీ వస్తాయి ఇన్ని కోతులు ఉండిందని చెప్పేసి ఇన్ని కోతులకు వంట జరగాల ఇంత కష్టపడి పనిచేసి వచ్చినప్పుడు వాళ్ళు తగ్గట్టి కడుపు నిండా పెట్టాలి కదా మళ్ళీ అది వేరే జరగాల ఎప్పుడప్పా ఇదంతా చేసేదని చెప్పేసి ఏ ఉడతలో త్వర త్వరగా చేయండి ఇట్లా చేస్తే ఎప్పుడు ఇది నిర్మాణం వారిది ఎప్పుడు నిర్మాణం అయ్యేదని చెప్పి అడుగుతుంది ఇది ఏదో వాళ్ళ కాలు కింద పడితే పచ్చడి అయిపోతుంది అంత సైజు ఉండేది ఉడతాలో కానీ ఇది చూస్తూ ఉందంటే వీళ్ళు ఇంత స్లోగా తెస్తే ఇది ఎప్పుడయ్యేదని చెప్పేసి ఇంకా ఉడతలు పెద్ద పెద్ద బండరాయి తీసుకుని వస్తాడు హనుమంతుడు చూస్తున్నాడు రాములు వారు ఒక చోటు నుంచి చూస్తున్నారు ఉడతలు ఏం చేసిందంటే వీళ్ళు వచ్చేసి హనుమంతుడు పెద్ద పెద్ద బండరాయిలు పెద్ద పెద్ద కొండలు పట్టుకుండా వేస్తున్నారు డబ్బా డబ్బా వేస్తున్నారు పెద్ద సౌండ్ ఇంక ఈ ఉడతలు చూసేసి హనుమంతుని పిలిచేసింది అవును ఇంత ఈ కొండలాగంత తీసుకుని ఇట్లే వేసేస్తే రాముల వారి పాదలు ఎంత సున్నితంగా ఉంటుంది ఆయనకు నొప్పి రాదా దీనిపైన నడుచుకుని పోతాయి పైన కొద్ది తొక్కేసేయి పైన కొద్ది తొక్కే లేకుండా దాన్ని పైన దాటం షార్ప్ కొండి ఎడ్జ్ కొంటే దాన్ని కట్ చేసి పోయాలా స్క్వేర్ స్క్వేర్ కొండేదో మంచి మంచి తీసుకొని రావాలా ఇట్లనే పట్టుకుని పట్టుకుని వేసేదాన్ని కొద్దిగా స్వామిల వారి పాదాలకు అనుకూలంగా వేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంది ఆ ఉడతలు ఇంకా అది రాములు అన్నారు రాములు చూస్తున్నారు ఆంజనేయ స్వామి కూడా చూస్తున్నాడు ఊరికనే మాట్లాడద్దు బిజీగా ఉన్నాను ఉడతలు చెప్తున్నాడు ఆంజనేయ స్వామి ఊరికనే మాట్లాడుతూ బిజీగా ఉన్నాను అయిపోతారు నా అడావడిలు పరిగెత్తుకుని అవతల యువతలకు పోయినప్పుడు మీరు కాలు కింద పడితే పచ్చడి అయిపోతారు జాగ్రత్త జాగ్రత్తగా పోండి ఆ మూల మూలలు సందు సందులని అయితే ఉడతలు అన్నింది అసలు మీరంత హెల్పర్స్ మేము యాక్చువల్లీ బ్రిడ్జి కట్టేది ఇప్పుడు అని చెప్పేసి ఆ బ్రిడ్జి కట్టేది మీరా మేము కాదని హనుమంతుడు ఆ మధ్యలో జోక్ చేస్తున్నాడు ఏ మే మేం మేము కదా పెద్ద రాయలు రాయలు తెచ్చేది మేము ఇంతంత పెద్ద కొండలు నీ ఒక కొండ మోసుకొని తెచ్చి నీకు అర్థమవుతుంది ఎంత బరువు ఉందని చెప్పేసి అయితే ఈ ఉడతలు చెప్పింది ఆహా ఏం పెద్ద కొండలు బరువు మీ కొండ తీసుకున్నట్లు వేస్తే వారిది అయిపోతుంది అనుకున్నావా దానికి సందు సందులకు పోయి దానికి ఇసుకలు నింపోయి మేము కప్పేసే వల్ల మంచి వారిధి నిర్మాణం అవుతుంది రాములవారు నడుచుకుంటూ వస్తే సో సాఫ్ట్గా ఉంటుంది మెదువుగా ఉంటుంది రాముల పాదాలకు మీరు అట్లే ఆ రాయి తీసుకుని తీసుకుని వేస్తూ ఉన్నారు మీరు రాయి తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా వాళ్ళు హెల్పర్స్ వాళ్ళకి శాలరీ తక్కువ ఉంటాయి మేము మెయిన్ మేస్త్రులు మేము కదా ఫుల్ పనిచేసేది ఇక్కడ మొత్తం సందు సందుకు పోయి ఎక్కడెక్కడ నీళ్ళు పోకుండా సందు లోపల నీళ్ళు పోకుండా ఇసుకలు తెస్తా ఉన్నాము చూస్తున్నాడు అవును చూస్తే హనుమంతుడు చూస్తున్నాడు అన్ని ఉడతలు పోతా ఉంది బాగా తడిపిస్తూ ఉంది ఒళ్ళంతా తడిపిస్తూ ఉంది తడిపేసి తర్వాత ఇసుక కాడకు వచ్చేసి అక్కడ బాగా బో ఏమంటారు అంగ ప్రదక్షిణ బొరలాడేది బాగా బొరలాడుతోంది బాగా బొరలాడినప్పుడు ఆ ఇసుక అంతా ఆ ఒళ్ళు పైన రోమాలు కొద్ది కొద్దిగా వస్తాయి కొద్ది కొద్దిగా వచ్చేసి అంటుకొనేస్తాయి అంటుకున్న బురదల్ని తీసుకున్న అంటుకున్న ఇసుకల్ని తీసుకుని వచ్చేసి ఇది ఏం చేస్తాయి ఈ రాముల వారు ఈ కొండల మధ్యలో సారీ ఆంజనేయ స్వామి కొండ కొండలు కొండలను తెచ్చి పెడతాడు కదా దాని సందు సందులు గ్యాప్ ఉంటాయి అక్కడ పోయి చల్లేస్తాయి అక్కడ ఒకసారి ఒళ్ళును మొత్తం షేకింగ్ చేస్తాయి షేకింగ్ ఆ ఇసుక మొత్తం పడతాయి ఈ విధంగా అంత ఏమవుతుంది కవర్ అవుతుంది రాములు సరే దీనికి ఇంటెలిజెంట్ ఇంత చిన్న జీవ దీనికి కూడా నాకు సేవ చేయాలని ఎంత ఆతురత ఉంది ఎంత ప్రేమ ఉంది నా పట్ల ఆ రాయిల్ పైనంత ఒకసారి అట్లే తిరిగేసి చూస్తుంది ఎట్లా ఇది రాముల వారి పాదాల కింద దాని బాడీ కూడా కింద దాని స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంది కదా దానికి అర్థం అవుతుంది దీని ఇప్పుడు రాములు వారు దీనిపైన నడుచుకుంటూ వస్తే రాములు వారి పాదాలకు నొప్పి వస్తుందా లేదా అని చెప్పేసి జాగ్రత్త గది చూస్తూ ఉంది ఏమే ప్రాబ్లం అవుతుందా లేదా అని చెప్పేసి కేర్ఫుల్గా చూసుకునేసి ఒకసారి దానిపైన అంతా తిరిగేసి రాములవారి పాదాలకు ఏమైనా కొద్దిగా తగులుతుంది నొప్పి తగులుతున్నట్టు అనిపిస్తుందంటే దానిపైన కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇసుక లేయడము అంత మొత్తం సర్దేస్తూ ఉంది బ్రిడ్జ్ సో రాములు అటు చూస్తున్నారు ఏం చేస్తారు కొన్ని కొన్ని ఉడతలకి ఏమని తెలియదు అది అనుకునేది మనము తడిపేసి తడిపేసి ఈ సముద్రం నీళ్ళు అట్లే ఎండిపోతాయి మనందరూ స్నానం చేసి స్నానం చేసి సముద్ర నీళ్ళు ఎండిపోతుందేమో ఎండిపోతే బ్రిడ్జి కట్టడానికి అనుకూలంగా ఉందని ఊరికే ఊరికే దూకి దూకి ఒళ్ళు తడిపిస్తూ ఉంది మళ్ళీ ఆ నీళ్ళు నచ్చి ఆ విసుక కాడ వచ్చేసి మళ్ళీ ఆ బుర్రలాడి మళ్ళీ ఆ విసుకని వేసుకోవడము మళ్ళీ దోండ్లు సర్దుకోవడము ఆ సందు సందుకంతా పోయి బ్రిడ్జ్ని స్ట్రాంగ్ ఉండడానికి రాములవారు పోయినప్పుడు ఇంత సాపి సైన్యం పోయినప్పుడు ఏమాత్రం బ్రిడ్జ్ షేక్ కాకూడదు భయపడకూడదు ఎంత జాగ్రత్తగా ఉండాలా కాలుగా పాదాలకు మెదువుగుండాల రాముల వారికి లక్ష్మణ లక్ష్మణ స్వామికి అని చెప్పేసి ఆ బ్రిడ్జిలో బ్రిడ్జి కట్టేప్పుడు ఆ వారిది కట్టినప్పుడు ఏ ఉడత తన ఇంతమైన ఒక మా భగవంతుడి పైన రాముల పైన ఇంత మాధుర్యంగా ఒక సేవ చేస్తూ ఉండింది దాన్ని రాముల వారు గమనిస్తారు రాములు వారు గమనించి రాములు ఆ ఉడతాన్ని పట్టుకునేసి ఉడతాన్ని పట్టేసి దానిపైన అట్లే తన ఆ కోమల చేతులతోటి అట్లే ఇట్లా దాని ఒళ్ళు పైన వాపుతాడు అప్తే అట్లే ఆయన ఒక మూడు ఫింగర్ దానిపైన పడతాయి పడినప్పుడు కొద్దిగా లైట్ గుంతలాగా కనిపిస్తాయి సో కొద్దిగా సేవ చేయడానికి ఇంకా అనుకూలమైంది కొద్దిగా ఇసుకలు ఎక్కువగా దాంట్లో పడుతున్నాయి ఫస్ట్ ఆ రోమలు ఎన్ని ఇసుకలు పడచ్చు పడతాయి <laughs> లెక్క పెట్టచ్చు అన్ని పడతాయి కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పడతాయి దానికి ఇంకా సంతోషం వచ్చింది అన్ని అన్ని ఉడతలకు పైన మూడు రేఖలు పడినట్లు పడింది లైట్గా గుంతలు ఉన్నట్లుంది బాగా ఇసుక తీసుకొని పోవచ్చు ఇసుక తీసుకుని వారిది ఇక్కడ వేసేసి రాముల వారి పాదాలకు ఆ రాయిది నొప్పి తగలకుండా బ్రిడ్జి కూడా వారిది కూడా చాలా స్ట్రాంగ్ అయ్యే విధంగా తీసుకుని వచ్చి సర్దుతా ఉంది దాన్ని చూసేసి రాముల వారు ఆనందపడిపోయినారు ఈ ఉడత ఇంత చిన్న సేవ చేసుకునేసి నా ఒక కృపని పొందిందే ఇంత నా ఒక ప్రీతి దానికి దొరికింది కదా నా హనుమంతుడు కూడా ఆశ్చర్యపోయినాడు అరే మనం ఇంతంత పెద్ద రాళ్ళు తెచ్చుకొని సో మనం చూసి ఏమన్నట్లేదు కానీ ఇంత కొద్ది కొద్దిగా ఇసుక తీసుకుని వచ్చి ఆ చిన్న జీవిని చూసి రాముల వారు ఎంత ఆనందపడినారు రాముల వారు ఆనందపడితే చాలా హనుమంతుడికి అదే పెద్ద ఆనందము సో దా ఆ దానికి కూడా మహాభక్తుడు కాబట్టి ఆంజనేయ స్వామి ఓ దానికి కూడా అది కూడా మెర్సి పొందిందని చెప్పి చాలా సంతోషపడినాడు ఇంత చిన్న జీవి కూడా రాముల రాములొరక అనుగ్రహానికి పాత్రమైపోయింది ఇంకా దానికి ఏం కావాలా రాముడు దొరికినాడు కదా ఇంకా ఏం కావాలా రాముల వారు ఆ సీతాదేవిని తాకి ఆ చెయ్యి అట్లా ఉడతని పట్టుకునేసి తన తొడపైన పెట్టుకుని తన చెయ్యి పైన పెట్టుకునేసి ఇంకొక చేతితో అట్లే వాపుతూ తన ప్రేమను చూపించిన కదా చూపించిన కదా రాముల వారు ప్రేమ పొందిందే ఇంత సేవ చేసుకుని ఇంత చిన్న సేవ చేసుకుని రాముల వారు ఒక అనుగ్రహం దానికి దొరికిందే అని చెప్పేసి మరి సెండప్ లాగా కొద్ది దూరం పాప మొత్తం అంత పెద్ద బ్రిడ్జ్ దూరం పోలేము ఉడతాలో అని కొద్ది దూరం వచ్చింది కొద్ది దూరం వచ్చింది వారితోటి బ్రిడ్జ్ అయిన తర్వాత వారు బయలుదేరిపోతా ఉంటే కొద్ది దూరం వరకు వచ్చింది వారితోటి అట్లా ఈమె చెప్తుంది ఈమె ఈ పెంపిళ్ళే చెప్తా ఉంది నాకు ఇటువంటిదొక్క మెర్సీ నేను పొందలేదే ఇటువంటి కరుణ వైతామానిది స్వామి నా పైన నా నాపైన చూపిలేదు ఇంత కొద్దిగా సేవ చేస్తూ ఎంత ఒక అపారమైన కృప పొందింది ఆ ఉడతాలు సో నేను ఏదో ఒకటి సేవ చేసి ఉంటే నా పైన ఏదో కృప చూపించుంటే వాడు వైతమానిది అట్లే వదలడు ఆయన సామాన్యంగానే కరుణా సముద్ర ఆయనది హృదయం అనేది ఎప్పుడు అంత కరుణతోటి నిండి ఉంటుంది కృపతోటి నిండి ఉంటుంది ఏదైనా కొద్ది సేవ చేసి ఉంటే నన్ను ఆశీర్వదించుంటాడు నేను ఏం చేయలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ యొక్క పాయింట్లు ఆమె చెప్తోంది నేను ఇక్కడ ఎందుకు ఉండాలా నేను భగవంతుని మెప్పించే విధంగా ఒక చిన్న సేవ కూడా చేయలేదు నన్ను చూసి ఎప్పుడు భగవంతు ఆనందపడలేదు నన్ను చూసి ఎప్పుడు నన్ను పలకరించలేదు నన్ను ఏ మాత్రం ఒక ఉడతన రాములు చూసినప్పుడు ఆనందపడినట్టు కూడా నన్ను ఒకసారి కూడా చూసి ఆనందపడలేదు నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అంటే అనుయాత్ర అనుయాత్ర అంటే మనం చూడండి మన ఫ్రెండ్స్ అంత వచ్చినప్పుడు కొన్నిసారి బస్ స్టాండ్ వరకు వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తాము లేకుండా రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తాము కొన్నిసారి ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వెళ్తాము అని వాళ్ళ ప్రేమ ఉన్నప్పుడు కొద్ది దూరం వాళ్ళతో పోవాలనిపిస్తాయి అట్లా ఉడతకు తనకు శక్తి లేదు బ్రిడ్జ్ అంత వారిది అంత పెద్ద వారిది పోయేంత శక్తి లేదు కానీ అన్ని ఉడతలు రాములు వారు ఆంజనేయ స్వామి వీళ్ళు ఒక వానర సైన్యం పోతా ఉంటే వాళ్ళ వెనకాల భగవంతుని నాకు కొద్ది దొరకనని చెప్పేసి వైష్ణవులు ఒక పాదదొడి నాకు దొరకని చెప్పేసి ఉడతలంతా కొద్ది దూరం వరకు పోయి వచ్చింది అట్లా నేను భగవంతుడు ఎన్నోసారి ఊరేగింపు అది ఇదని తిరుగుతూ ఉన్నాడు నేను కొద్ది దూరమైన పోవాలి కదా స్వామి నేను ఉన్న చోటే దర్శనం చేసుకుని మా ఇంటికి వెళ్ళినాను సో అనుయాత్రం చేయలేదు రాముల వారి భగవంతుడి కొద్ది దూరం పోలేదు ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి ఏదో కొద్దిగా సేవ చేసి ఆయన ఒక కృప పొందడం అంటే అది కూడా నాకు దొరకలేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఉండి ఏం ప్రయోజనం ఉంది అని చెప్పేసి ఆమె తన ఒక ఇరవై ఐదో పాయింట్ని చెప్తా ఉంది తన బాధని చెప్తా ఉంది నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పేసి జగద్గురు శిల ప్రభుపాదికి జాయ్